నచాంతరం లోపల కూడా తెలియదు అంటే కణ గురించి కూడా ఏమీ తెలియదు మామూలుగా ఎలా వీడికి తెలుస్తూ ఉంటుంది అయమహమస్మి సుఖీ వేటి వీడి బతులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది నేను ఇది నేను ఫలానా ఇది నాకు బాగుంది ఇది నాకు బాగులేదు నేను సుఖిని నేను దుఃఖిని వీడు జాగ్రత్త వస్తుంటే ఇలాగే బతుకుతాడు అది ఆ సెల్ఫ్ కాన్షియస్ సోన ఆ పర్సన్ హుడ్ దాన్ని ఎలా చెప్తారు దాన్ని భాష్యకారులు అభినయం చేసి చెప్తున్నారు అయమహమస్మి సుఖీ దుఃఖీ అంటే అర్థం ఏంటంటే ఆ సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ హుడ్ అంటే దేహేంద్రియ మనస్సులతోటి తాదాత్మ్యాన్ని చెంది ఇవే నేను ఇవి నావి అని ఒక పర్సనాలిటీని నిర్మాణం చేసుకుని అది ఆ పర్సనాలిటీ అది అక్కడ ఉన్నది కాదు అది ఏ ప్రాడక్ట్ ఆఫ్ మెమరీ యా మెమరీ నుంచి పరస్పర డే ఇంటరాక్షన్ మెమరీ నుంచి భవనానికి కోపరేషన్ చెందుతూ కూడా కొడుకు రాదు ఇదింటే హాబిట్ మెమరీ అండ్ హాబిట్ అదొక మెమరీ ఉండిన హాబిట్ ఉంటుంది హాబిట్ మొర రూపంలో జ్ఞానం మెమరీ ఉంటూ జ్ఞానం ఉంటుంది అజ్ఞానం చేత ఆ మెమరీ నుండి ఈ ప్రశ్న గుర్తి నిర్మాణం వస్తుంది ఆ పెన్షన్ హుడ్ ఎలా ఉంటుంది అయమహమస్మి నేను ఇదే అయి ఉన్నాను సుఖీ ఇది ఈ పెన్షన్ హుడ్ చాలా బాధాకరము బంధము ఆ పెన్షన్ హుడ్ నుంచి పైకి లేవగలిగిన వాడు మన హూ కూడా లీవ్ ద పెన్షన్ హుడ్ బిహైండ్ వాడు పుణ్యాత్ముడు వాడే వ్యక్తుడు అది ఇక్కడ పాఠం అంటారు కూడా ఈ హుడ్ ఈజ్ అంట్రూత్ ఆ పర్సన్హుడ్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తోందో సోర్స్ అదే సత్యం కాబట్టి వీడు బాహ్యం నవేద ఆంతరం నవేద అప్పుడు ద్రష్టాదృశ్యము కొయలెస్ అయిపోతాయి దే కొయలెస్ ఇంటూ వన్ ప్యూర్ రియాలిటీ ఆఫ్ ఆత్మ అది వీడిస్తుంది అపరిష్వత్తస్సు భాష్యకారులు చూడండి దాన్ని ఇంకా ఎలా వ్యాఖ్యానం చేస్తున్నారు దీంట్లో ఎలా ఉంటుందంటే కావ్యాల్లోనూ నాటకాల్లోనూ శాస్త్రంలోనూ కూడా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏమి సిగ్గుపడుతూ చెప్పరు చక్కగా స్పష్టంగా చెప్తారు రెండు సిగ్గుపడాల్సిందే ఉంది వెరీ న్యాచురల్ థింగ్ కదా పవిత్రమైన మనస్సు ఉన్నవాడికి సిగ్గు మతలబ్బు వాళ్ళ మనస్సు ఉంటే సిగ్గుపడదు కాబట్టి ఇది సమస్య ఏం కాదు భాష్యకారులు అంటారు అపరిష్వక్త స్థుతయా ప్రవిభక్త సర్వమేవా బాహ్యమాభ్యంతరంచ ఆవిడ ఆవిడ నేను కౌగులించుకోలేదనుకోండి ఆవిడికి అనుగ్రహం కలగాలి కదా మళ్ళా ఆవిడికి దయ కలగాలి ఆవిడికి దయ కలగలేదనుకోండి తోసేస్తున్నారు తోసేయలేదు అపరిష్వత్త ఆవిడికి దయ కలగలేదు అవి దూరంగా నిలబడి ఉండాలి వీడు అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కేస్తుంది వీడు అపరిష్భక్తుడై ఉన్నాడు అప్పుడు వీడికి అన్నీ తెలుస్తూ ఉంటాయి ఏమిటి తెలుస్తూ ఉంటుంది సర్వమేవ బాహ్యం చుట్టూ అన్ని తెలుస్తూ ఉంటాయి తర్వాత ఆభ్యంతరంచే నా ప్రారంభం ఇలా ఉందని అది కూడా తెలుస్తూ ఉంటుంది అయమహమస్మి సుఖీ దుఃఖి అది కూడా తెలుస్తూ ఉంటుంది ఇంత ఖర్చు అయింది ఈ ట్యాక్సీలో వచ్చాను ట్యాక్సీ వాడు యాభై రూపాయలు అదనంగా తీసుకున్నాడు ఈవిడ ఈవిని చూడడానికే వచ్చాను నేను అవన్నీ కూడా మనస్సులో మెదుగుతో అది మహాపురుషులు సుఖీ దుఃఖీ తెలుస్తాం అది సార్ పరిష్వంగోత్తర కాలంతో ఏకత్వాపత్తే నానాతి పరిష్వంగము అంటే కౌగిలి అయిన క్షణముందు ఉత్తర ఉత్తర కాలం ఆ క్షణముందు మటుకు ఏకత్వం వస్తుంది ఏకత్వం అంటే వీళ్ళు రెండు బాడీస్ ఏకమవుతాయి రెండు బాడీస్ ఏకమవుతాయా బాడీస్ ఏమైనా ఏకమవుతాయి బాడీస్ ఏమైనా ఏకమవ్వవు ఎలా విడివిడిగానే ఉంటాయి కానీ జ్ఞాత జ్ఞేయము ఏకమవుతాయి జ్ఞాతృజ్ఞేయ విభాగము సమసిపోతుంది అప్పుడు ఏకత్వాపత్తి ఉంది కనుక తెలియట అనే కాగ్నేటివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది జాగ్రత్త అంచేతనే నేను పాఠంలో చెప్తూ ఉంటాను నేను ఈ పాఠం చెప్పినప్పుడు ఈ వేదాంతం కొత్తగా విన్న వాళ్ళకి వాళ్ళకి ఆశ్చర్యం కలగచ్చు వేదాంతం చదువుకున్న వాళ్ళు వాళ్ళు నా చేసేలాగా చూస్తారు ఏమిటో వీళ్ళు చెప్తున్నారు ఆత్మజ్ఞానం అంటూ ఏమి ఉండదయా ఆత్మజ్ఞానం అన్నది ఊరికే ఎక్స్ప్రెషన్ అదొక ఎక్స్ప్రెషన్ సెల్ఫ్ నాలెడ్జ్ నువ్వు ఘటా నాలెడ్జీ పటా నాలెడ్జీ లాగా సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటుందని ప్రయత్నం చేస్తున్నావు నువ్వు అది డూయింగ్ దాట్ వీడు ఆ ప్రయత్నంలో ఉంటాడు నాకు ఆత్మ తెలియాలి అనే ప్రయత్నంలో ఉంటాడు ఆత్మ తెలియాలంటే ఎలా తెలుస్తుందా ఎలా తెలుస్తుందో ఘటం పటం తెలిసినట్లే తెలుస్తుందా అది అలా కాదు ఋషికేశ్వర తెలియకుండా కొండ నది గంగా ఇవన్నీ తెలుస్తా అలా తెలుస్తుందా అంటే వాటిలో కొంచెం సమ్ స్పెషల్ తెలియడం కదా ఈ ఘటన ఏం తెలిసినట్టు ఒక నారాయణ పర్వతము అబ్బో ఇది గంగా నది అబ్బో అదేదో గొప్ప విషయం తెలిసిందనుకుంటాడు మనుషులు అర్థం చేసుకోరు అది ఒక ప్రవాహం ఆ ప్రవాహం నది అన్నది కూడా నామం అధ్యారోపితమైన నామమే నది అనే మాట ఇప్పుడు తూర్పు ఉత్తరం నుంచి తూర్పు వైపు ప్రవహిస్తే దానికి నది అని పేరు అదే ఉత్తరం నుంచి పడమర వైపు ప్రవహిస్తే దానికి నదము అని పేరు ఇవన్నీ అధ్యారూపాలు కాదండి నామరూపాలు కాదండి మనం పెట్టుకున్న కన్వెన్షన్స్ కదా అది నది అది అది ఆపహ అది నదియే కాదు దానిపైగా గంగా అని కూడా పేరు ఈ మాటలు చెప్పారనుకోండి మీరు ఏం చేస్తారో తెలిసిన ఆల్ ఇండియా సాధు పరిషత్ వాళ్ళు మిమ్మల్ని వెలివేస్తారు ఋషికేష్ నుంచి చదివేసినా చదివేస్తారు కాబట్టి చెప్పకూడదు వీళ్ళు జై జై గంగే జై హర గంగే అంటూ అమెరికాలో కూర్చుని జై జయ గంగే హరహర గంగే అంటారు నేనున్నాను అప్పుడైనా మాట వలసకైనా జై జయ డెలవేట ఉండయా పక్కనే ఉంది డెలవేర్ రివరు నువ్వు ఆ రివర్ కూడా చిన్న రెస్పెక్ట్ పెడితే అవి డెలవేర్కి గంగకి ఏమిటి తేడా పడి డిఫరెన్స్ పడి డిఫరెన్స్ నేను ఈజిప్ట్ వెళ్ళాను ఒకసారి ఎప్పుడో ఒక్కసారి వెళ్ళాను ఇది వెళ్ళి వెళ్ళేదేం కాదు వెళ్ళినప్పుడు నైలు నది చూడాలంటే ఇంక మనం ఈజిప్ట్లో ఏమీ చూడకపోయినా ఏం పర్వాలేదు నైన్ ఉన్నది ఒక్కసారి మీరు పిరమిడ్ చూపించకపోయినా నాకు పర్వాలేదు నాకు నైన్ ఉన్నది చూపించమని అంటే పిరమిడ్ పక్కనే ఉందని పోలండి పక్కనే ఉన్నా సరే చూసేసి వస్తాం దట్ ఈస్ నాట్ పాయింట్ నైలు నది మాట ఏమిటి అంటే వాళ్ళు నైలు నది దగ్గరికి తీసుకువెళ్ళి ఆచమనం చేశాను నైలు నదిలో గంగా నది వంటిదే నైలు నది కూడా నీలా నది నీలంగా ఉంటుంది మన నది మన కృష్ణానదిలా ఉంటుంది కాబట్టి నది ఎక్కడ ఉన్నా పవిత్రమే వాటెవర్ సో నది అన్నదే అధ్యాపం కాబట్టి మీరు ఆత్మను అదిగో గంగా అలా చూస్తారనుకుంటున్నారే ఒక ఆత్మ జై జై ఆత్మ నాట్ గోయింగ్ టు సీ లైక్ దాట్ దెన్ వాట్ ఈజ్ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు నాకు ఆత్మ తెలిసింది అనేటువంటి సెల్ఫ్ కాన్షియస్ కాగ్నిషన్ ఉండదు సెల్ఫ్ కాన్షియస్ కాగ్నిషన్ ఉంటే అది ఆత్మజ్ఞానం కాదే కాదు కాబట్టి అక్కడ తెలియట అనే ప్రాసెస్ ఉండదు జ్ఞానమే ఉంటుంది అంటే చైతన్యమే ఉంటుంది ఇదంతా దృష్టాంతం ఏమేవ యథాదృష్టాంత ఈ దృష్టాంతం ఎటులను అయం పురుష క్షేత్రజ్ఞ వీడు క్షేత్రజ్ఞుడు ఈ మనిషి పురుష అంటే మనిషి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఇప్పుడు ఈ దృష్టాంతం పురుషుడికే అక్కర్లా స్త్రీకి కూడా అనుభవిస్తుంది కాబట్టి ఎవరైనా కూడా సో అయం అయం పురుష క్షేత్రజ్ఞ అంటే దీంతో పురుషుడు దృష్టాంతం ఎందుకు ఇచ్చారు స్త్రీ అని ఇవ్వలేదు ఎందుకని అయినా సంపరిష్వక్త పురుష ఇచ్చేదే తప్ప పురుషైన సంపరిష్వక్త సంపరిష్వక్త స్త్రీ అని ఎందుకు ఇవ్వలేదంటే ఈ అంశంలో ఆ ప్రకృతి కూడా అలాగే ఉన్నది પુરુષયુક્તિ蘊ંત બોલાતનું સ્ત્રી કોડ સ્ત્રી મોર કમ્પોઝ અને મોર પરસન હોવું અંતર બેનનું સ્ત્રી કે અંત ગમુની પાકપો પુરુષયુક્તિ બેન સમસૃતી અંતર કુંબી દે રીસમ વાયદ એક્ઝામ્પલ ઇસ ગિવન લાઈક ધેટ સ તો ઈ આયન પુરૂષા પુરુષો ઇનકાર કરીને સ્ત્રી પુરુષનું હોવાનું ભાગ પતન વટી હેતજ્ઞા అంటే మనిషి అంటే జీవతత్వము క్షేత్రజ్ఞ వీడు భూతమాత్ర సంసర్గత సైంధవత్ విభక్త చూడండి క్షేత్రజ్ఞుడు ఉన్నాడే క్షేత్రజ్ఞుడు జీవుడు కాదు సుఖీ దుఃఖీ సంసారి కాదు క్షేత్రజ్ఞుడు పరమాత్మ క్షేత్రజ్ఞ ఆత్మానుద్ధి క్షేత్రజ్ఞుడు పరమాత్మ కానీ ఈ క్షేత్రజ్ఞుడికి వచ్చిన ప్రారంభం ఏమిటంటే సంసర్గాధ్యాసం ఉంటుంది అంటే భూతమాత్రలు ఉంటాయి పంచభూతములు వాటి మాత్రలు పంచభూతములు అంటే ఆకాశముల కలయిక స్థూలదేహం వాటి మాత్రలు అంటే తన్మాత్రలు అంటే శబ్దస్వరూప రూపరస గంధము సూక్ష్మ సూక్ష్మభూతములు అది ఎలాగా అంటే అగ్ని చూపు ఆకాశము వినికిది అలాగే రసము అంటే ఆపహ రసము ఈ రకంగా పంచతన్మాత్రలు ఉంటాయి ఐదు ఇంద్రియములు వీటి సమావేశమే మనస్సు అది భూతమాత్ర పంచభూతములు పంచ స్థూలభూతములు పంచ సూక్ష్మభూతములు స్థూలభూతములు ఐదు కలిసి స్థూలదేహము సూక్ష్మభూతములు ప్రాణం కూడా జత చేస్తే అది సూక్ష్మ శరీరము వీటితోటి వీటికి సంసర్గం ఏర్పడుతుంది సంసర్గం అంటే ఏంటో తెలుసునండి ఇది నా ఇల్లు అన్నట్టు నా ఇల్లు అవుతుందా నా ఇల్లు ఇది ఏది నా ఇల్లు గోడలో పెట్టి ఇది నా ఇల్లు అంటారా అది అజ్ఞానం కదా ఇది నా ఇల్లు అనుకో ఇప్పుడు మా శాంభవి అపార్ట్మెంట్ లో బంగారం లాంటి ఇంకుడు గుంత ఒకటి తయారు చేశారు వాళ్ళు బంగారం అనేలాగా మంచి లోతుగా విశాలంగా బ్యాడ్ డిసిషన్ మొన్న రాత్రి బ్రహ్మాండమైన వర్షం కురిసింది నేను జాగ్రత్తగా పరిశీలించాను ఆ వర్షం ప్రతి చుక్క తాగేసింది ఆ ఎక్కడ మళ్ళీ మాట్లాడకుండా మొత్తం అంతా అభిషేకం చేసినందుకు మొత్తం జలం అంతా కూడా స్వీకరించి అలాగా గంభీరంగా అలా ఉండిపోయింది ఇంకుడు గుంట ఇప్పుడు ఆ ఇంకుడు గుంటని నా గుంట అని అనొచ్చా అంటే ఏమన్నా అర్థం ఉందా అంత తెలివి తక్కువతనం అదే కదా అలాగే ఇది నా ఇల్లు అంటే కూడా ఈ దేహాన్ని పట్టుకుని ఇది నా దేహము అంటే కూడా ఏమన్నా నా దేహము అని మీరు అన్నారంటే ఇవాళ సీరియస్ ప్రాబ్లం ఎందుకంటే ఇది ఒక గూడు దీనికి రిబ్బుకేజ్ అని పేరు అంటే ఎముకల గూడు ఈ కి ఓ రెండు చేతులు అమర్చున్నాయి ఏమండి మీకు ఒళ్ళు నేతలు ఎక్కడ ఉంటాయి అమర్చితో ఈ భుజస్కంధాల్లో ఉంటాయి ఈ రిబ్ కేజీలో ఉంటాయి వెనకాల వెన్నెముకలో కోట్లు ఉంటాయి పొట్టలో నొప్పి ఉంటుంది తర్వాత ఈ గూడికి రెండు కాళ్ళు అమర్చారు ఆ కాళ్ళను ఇవన్నీ నొప్పుల కోసమే మనకి పెట్టేలా ఉంటుంది ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు మీకు అర్థం అవుతుంది ఈ సంగతి మామూలుగా పైలా పచ్చి తిరిగేస్తుంటే ఏం తెలియదు కానీ నేను నేను అనుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇది నేను అనుకోవడం కాస్తే కొంచెం అలా పక్కన పెట్టడమే మంచిది మీకు ఇంకో రహస్యం తెలుసో తెలీదు మీరు ప్రాక్టీస్ చేయండి నొప్పి అనేది ఎప్పుడు వచ్చినా రెండు పనులు చేయాలి ఒకటి యు ఎక్స్టర్నలైజ్ ఇట్ ఫస్ట్ థింగ్ మీరు చేయాలి యు ఎక్స్టర్నలైజ్ ఇట్ దాన్ని యూ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ సంసర్గాధ్యాస చేయకూడదు దిస్ ఈస్ ది అదర్ ఇది దేహము ఈ గూడు గూడు అంటే దేహం అంటే ఏమనుకుంటున్నారు మీరు గూడు ఎముకల గూడు ఇది దేహము ఈ నొప్పి దేహము ఉందని వికారము ఫస్ట్ యూ ఎక్స్టర్నలైజ్ ఈ డూ ఇట్ అంటే హవర్ మీరు అనగా దీన్ని అంతకంటే దాన్ని సాక్షిగా గ్రహించడమే టూ దానికి మందు వేసి మందు వేయాలి మీరు మందు వేసుకోవడం కాదు దానికి మందు అంటే థింగ్స్ విల్ బి బెటర్ యూ మూవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అలా ఉండాలి కానీ మీరు అలా ఉన్నాడు దాంతో మామ అహం అని పెట్టుకుంటాడు పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసిన సముద్రంలో ఉప్పు ఉంటుంది కానీ సముద్రంతో కలిసిపోయి ఉంటుంది దాంట్లోంచి ఓ ఉప్పు గడ్డ బయటపడుతుంది ఇప్పుడు సముద్రం నుంచి విడిపోయి ఉంటుంది ఆ ఉప్పు గడ్డ నేను సముద్రము అని చెప్పుకునే భాగ్యం దానికి ఉండదు అలా ఉంటుంది వీడు బతుకు సంఘమ క్రియవత్ అలా ఉంటాడు అవడానికి ప్రేమిభక్త విడిపోయినాడు ఉప్పుగడ్డ సముద్రం నుంచి విడిపోయినట్టుగా విడిపోయినాడు కేవలము భూత మాత్ర సంసర్గత ఇది కనుక నా స్వరూపము క్షేత్రజ్ఞ స్వరూపము అని కనుక తెలుసుకుని ఉన్నట్లయితే వీళ్ళు మామూలుగా ఏ దేవుణ్ణి పూజించాల్సి ఉండేదో ఆ దేవుడుగా ఉండేవాడు సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇది ఎలా అయిందో తెలుసిన జలాదం చంద్రాది ప్రతిబింబవతి కార్యకరణే దేహ ప్రవిష్ట ఎక్స్టర్నలైజ్ చేయాలి ఇది దేహము అది ఎక్స్టర్నలైజ్ చేయాలి ఎక్స్టర్నలైజ్ చేసినంత మాత్రాన మీరు అది మీ నుంచి ఊడిపోతుందా ఏదో పడిపోతుందని మీరు అలాగే పెట్టుకోవద్దు మీరు దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు మీరు ఎలా ఉండాలంటే నీటి ఎందు చంద్రుడి ప్రతిబింబం ప్రవేశించినట్టుగా ఉండాలి నీటి నీటి ఎందు చంద్రుడి ప్రతిబింబం ఉందండి నీరు కదిలితే ప్రతిబింబం కదిలినట్లు కనబడుతుంది కదులుతుందని అనకూడదు కదిలినట్లు కనబడుతుంది ఆ కదలికి దేనితోటి కూడా చంద్రుడికి సంబంధం ఉండదు దట్ ఎక్స్టర్నల్నెస్ యూ టు మెయింటైన్ అది మీరు మెయింటైన్ చేసుకోకపోతే ఏమైపోతుందంటే మీరు సైంధవ కింద ఉప్పు వలె జీవితము ఉప్పు వలె తయారు సముద్రం నుంచి ఇండిపోయిన ఉప్పుగడ్డ ఎలా అవుతుందో అలా తయారు సహా అయం పురుష ప్రాజ్ఞేన పరమార్థేన స్వాభావికేన ఆత్మనా అంటే నేను చెప్పిన అర్థమే చెప్తున్నాను నేను ఇప్పుడు చూశాను తల్లిదండ్రులు చూశాను ఎందుకంటే ప్రాజ్ఞ శబ్దానికి సుషుప్తి ఎందు ప్రకృష్టం అజ్ఞ అనే అర్థం ఉన్నది ఆ అర్థం కాదు పరేణ జ్యోతిష సంపరిష్పక్త సమ్యక్ పరిష్పక్త ఏకీభూత నిరంతర సర్వాత్మా కావలసింది నిర్మాణం ఏమిటి పరిస్థితి ఆ ఈ పురుషుడు అంటే ఆ ఈ మనిషి సంపరిష్మక్త అంటే ఇప్పుడు స్త్రీ చేత సంపరిష్మక్తుడై ఏకత్వంలో వీడు వెళ్ళినట్లుగానే ఇప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము చేత సంపరిష్మక్త రాముడు హనుమంతుడిని కౌగిలించుకోవడం అంటే ఇదే హనుమంతుడికి రాముడు కౌగిలినిచ్చినాడు అంటే ఇప్పుడు రాముడు ఏదో సిక్స్ ఫీటర్ సిక్స్ అండ్ హాఫ్ ఫీటర్ ఏదో ఉంటాడు హనుమంతుడు చాలా దిట్టంగా ఉంటాడు ఒకరినొకరు కౌగులించుకుంటే ఏముంటుంది అదే కౌగులు అంటేను అందులో వేసవి కాలం అనుకోండి కాబట్టి అలాగే దాన్ని ఫిజికల్గా తీసుకోకూడదు రాముడు హనుమంతుడిని కౌగులించుకున్నాడు అంటే హనుమంతుడు జీవభావాన్ని భావాన్ని జ్ఞానం చేతిని త్రోసిపుచ్చి తన స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్యంతో ఏకమైనాడు తన స్వరూపంలో విలీనమైనాడు అని అర్థం రాముడు హనుమంతుడిని గౌరవించుకోవడం అంటే అంతే ఆత్మారామో విరాజతే అదే శ్లోకం మీరు వినే ఉంటారు నేను చెప్పుకుంటాను సో కేత్వా మోహార్ణవం సముద్రాన్ని దాటేటంటే మోహం అనే సముద్రాన్ని దాటి హత్వా కామ క్రోధాది రాక్షసాన్ని ఎవరినో రాక్షసుల్ని సంహారం చేసేటువంటి వెంకిని సంహారం చేసేటంటే దేహాభిమానాన్ని సంహారం చేసేటని అర్థం అలాగే అక్షయ కుమారుడు మొదలైన రాక్షసుల్ని సంహారం చేసేయడం వస్తుంది కదా అంటే క్రోధము కామన మొదలైన రాక్షసులను సంహరించి తర్వాత సీతా సీతాశాంతి మవాప్య సీత అనే శాంతిని పొంది ఆత్మారాముగా ప్రకాశిస్తున్నాడు హనుమంతుడు ఆత్మారాముడై ప్రకాశిస్తున్నాడు అది హనుమంతుడు రాముడిని కౌగులిస్తున్నాడు రాముడికి హనుమంతుడు కౌగులి లభించింది మిగతా వాళ్ళకి వాళ్ళకి లభించింది అంటే మిగతా వాళ్ళందరూ కూడా అజ్ఞానులుగా సంసారులుగా కింజభూతంగా ఉండిపోతున్నారు హనుమంతుడు ఆత్మజ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ స్వరూపం ముందు విలీనమైనాడు అది దాని అర్థం అలాగే తీసుకోవాలి ఇలా తీర్చేసి హృదయంలో చూపించారన్న కూడా మీరు ఎన్నా మీద పడే అలాంటి అర్థాన్ని చెప్పాలి ఎందుకంటే ఆత్మచైతన్యం హృదయాకాశంలో ఉంటుందని ఉపనిషత్తుల్లో అక్కడ చెప్పాడు కాబట్టి ఈ కీల్ చేయటం అంతా కూడా సింబాలిక్ ఎవరో ఏది చేయవసడు అదే మళ్ళా చెప్పాలి తీసుకుంటే అన్ని సమస్యలు వస్తాయి హనుమంతుడికి వాహనం ఏంటంటే ఉంటే ఎక్కడి నుంచి పట్టుకుంటారు ఉంటే ఉంటే మీద తిరుగుతుందా ఇటు అటు ఇప్పుడు ఒంట ఎక్కడ ఉంటుంది డిజర్ట్ అట్మాస్ఫియర్ లో ఎప్పుడైనా శ్రీలంక అసలు మీకు ఐడియా ఉందా శ్రీలంక గురించి శ్రీలంక అంత పచ్చటి ప్రాంతం అదేగా శ్రీలంక కోస్టల్ అంత కోస్ట్ ఎంత పచ్చగా ఉంటుందంటే కోనసీమాను లేకపోతే కేరళ ఉన్నట్టు ఉంటుంది శ్రీలంక పచ్చగా ఉంటుంది అక్కడ ఉంటే అసలు ఎక్కడ ఉంటుంది అంటే రాజస్థాన్ పోవాలి ఎడార్లోకి పోవాలి ఉంటే హనుమంతుడికి ఒంటికి సంబంధం ఎవరు పెట్టానో నాకు అర్థం కాదు నేను రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఇప్పుడు అదంతా నాకు గుర్తులేదు కానీ రామాయణంలో ఎక్కడ ఒంటి అనే మాట వచ్చిందని నేను అనుకోను గాడిద వచ్చింది గాడిద చాలా సార్లు వచ్చింది కానీ ఒంటే అనే మాట మాత్రం ఎక్కడ ఎవడు పెట్టాడో పెట్టాడు ఒంటే ఒకటి వరమాల ఒకటి హనుమంతుడికి మోస్ట్ అన్ఫిటింగ్ థింగ్స్ నేను హనుమంతుడు ఇవ్వాలని వెళ్తే ఒంటి కూర్చుంటున్నా మరి ఆ ఒంటని ఏమైనా కొంత దయగా చూస్తే పర్వాలేదు అనుకోండి ఫస్ట్ ఇదంతా కూడా డైగ్రేషను సమ్యక్ పరిష్కృత వీడు ఆత్మచైతన్య జ్యోతి చేత చక్కగా పరిష్కృతం చేయబడినాడు అంటే ఆత్మచైతన్య జ్యోతే ఉంటుంది ఇంకా అయం హాస్య సుఖీ దుఃఖి అనే పర్సన్ పర్సన్ హుడ్డు ఇంత ఆవయంగానంత కూడా ఉండదు టోటల్ గా విలీనం అయిపోతుంది ఏకీభూత దాంట్లో విలీనం అయిపోతారు నిరంతర నిరంతర అంటే అర్థమండి నేను పర్సన్ నా చేత తెలియబడే పరమాత్మ అనే భేదము ఉండదు అంతరము ఉండదు సర్వాత్మ అంటే ఏ ఆత్మ సర్వమునకు ఆత్మయో వీడు ఆ ఆత్మస్వరూపుడుగా ఉండిపోతాడు తర్వాత ఇప్పుడు నీకు నీకు మాట చెప్తున్నాను ఎవరినైనా కొత్త వాళ్ళని కొత్త వాళ్ళు కావచ్చు మీకు తెలుసున్న వాళ్ళు కావచ్చు వాళ్ళని చూడగానే మీకు ప్రేమ అనుభవానికి వచ్చింది వస్తే ఆ కొద్ది క్షణాల్లో వాళ్ళు మనకంటే భిన్నంగా ఉన్నారనే భావన ఉండదు ఆ ఏకత్వ అనుభవానికి ఈ ప్రేమని రవీంద్రనాథ్ ట్యాగూర్ అలాగే చాలా బాగా వర్ణిస్తారు యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే విభాగము దేహము దేహదృష్ట్యా కానీ ఇంద్రియములు మనస్సు దృష్ట్యా కానీ వేరువేరు అనే అనుభవం కలుగుతూ ఉన్నప్పటికీ వాస్తవంలో స్వరూపము ఒక్కటే అది ప్రేమ యొక్క స్వరూపం ప్రేమ అన్న ఆనందము అన్న ఆత్మ చైతన్యము అన్న ఒక్కటే కాబట్టి మీకు ఆ అద్వైతానుభవము పదే పదే అధికంగా మీకు కలగాలి మీరు అద్వైత ఆత్మనిష్ఠులుగా ఉండాలి అద్వైత ఆత్మతత్వం అనేది అదొక థియరిటికల్ ప్రపోజిషన్ కాకుండా అది నా స్వరూపము అనే అనుభవం మీకు కలగాలి అంటే మీరు ఇతరులను ప్రేమించడం నేర్చుకోవాలి ఈశ్వరుని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి మీరు ఈశ్వరుడితోటి ఇతరులతోటి వ్యవహారం చేసేప్పుడు ఒక అకౌంట్ దృష్టితోటి వ్యవహారం చేస్తే అంటే మనం ఈశ్వరుడికి పూజ చేస్తే మనకేం లాభము అని చూడండి నాకు బాగా గుర్తు రేలంగేమి అతను ఒక సినిమాలో లోభిగా ఉండేది అతను అతని భార్య కొంచెం విరివిగా ఖర్చు పెట్టే అలవాటు వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవడం ఏదో అలాంటి సందర్భం వచ్చినప్పుడు భార్య ఉంటుంది మా అమ్మాయికి పెళ్లి అయితే నేను వెంకటేశ్వర స్వామికి కుంభం పోయిస్తానని మొక్కుకున్నాను అంటున్నాడు అంటే చూడు అంటే మొక్కలు మేము మొక్కలు నేనే మొక్కుతాను నువ్వు నీ మొక్కు క్యాన్సిల్ నేను మొక్కుతాను అని అతను మొక్కుతాడు ఎవరు మొక్కుతాడంటే మా అమ్మాయికి పెళ్లి ఇట్లా చేయవయా స్వామి నేను నీకు ఆకు పూజ చేయిస్తాను అని ఒప్పుతాడు వీళ్ళు గమనించారు లేదు ఎందుకంటే ఆకు పూజకి ఖర్చు ఉన్నది అతను క్యాన్సిల్ అది దేవుని బోధి సర్వే ఆచిత ఆ డైరెక్టర్ గాని ఆయారు రచయిత గాని వర స్వభావాన్ని మన హిరో అంటే లైవ్ లౌభ్యాని అట భాగం చూసి చెప్ు తెలుసు నిమిచేసి పూజల నిన్నిటికీ కూడాలి ఇది సాతవ బస్తు మన जैसी పూజ సావ క్యాలిక్యులేటర్ క పూజస్తునిని శక్త్రము కూడా అర్థం రూపో బలిర్తిన్యయం యోఖరే దేవత నిమిచేసి దేవతకి తగ్గట్టుగా మీరు నైవేద్యం పెడతారు బెల్లముక్క నైవేద్యం ఓ దేవతకు పెడతారు అరటి పండు నైవేద్యం ఇంకో దేవతకి ఇంత పెద్ద గంగాళంలో ప్రసాదం తయారు చేసిన నైవేద్యం ఇంకో దేవతకి మీ మీ మనస్సులో ఉండే కోరికలు మీరు పూర్తి దేవత మీరు అన్నట్టుగా ఉంటాయి నైవేద్యాలన్నీ కూడా అంటే అంత క్యాల్కులేటెడ్ గా ఉంటారు వీళ్ళు జనులు దేవుణ్ణి పూజ చేసేవాళ్ళు మీరు అంత క్యాలిక్యులేషన్ పెట్టుకుంటే దాంట్లో ప్రేమ ఉండదు అది ప్రేమ అనిపించుకోదు దాన్ని వ్యాపారం అంటారు ప్రేమ అంటారు అలాగే ఇతర వ్యక్తులతోటి వ్యవహారం చేసేప్పుడు వీటి వల్ల మనకి ఏం పని అవుతుంది అలా ఉండకూడదు ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుని స్వాములు ఏం చేస్తారంటే వంద ఎకరాల్లో పెద్ద బిల్డింగ్ వెళ్ళారు దానికి హెడ్ కింద కూర్చుంటాడు వాడి బడ్జెట్ నెలకి పది లక్షల బడ్జెట్ ఉంది వాడి దగ్గరికి ఎవరైనా భక్తుడు వస్తున్నాడంటే ఈ స్వామి భక్తుడికే సేవ చూస్తాడంటారు వీడి వల్ల ఏ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ కి లాభం కలుగుతుంది సరే ఇన్స్టిట్యూషన్ దృష్ట్యానే చూస్తాడు ఇన్స్టిట్యూషన్ అంటే ఎవరో తెలుసునండి ఎక్స్టెండెడ్ ఈగో ది ఎక్స్టెండెడ్ ఇంకో ఎకరాల్లోనూ కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు హిస్టరీ చూస్తున్నారంటే అలా ఫిజికల్ అది ఎక్స్టెండెడ్ ఇంకో ఆ ఇంకో ఏమవుతుందంటే ఇట్ ఎక్స్టెండ్స్ అండ్ ఇంక్లూడ్స్ ది ఎంటైర్ ప్రాపర్టీ కాబట్టి ఆయన వచ్చారనుకోండి ఆయన సిమెంట్ వ్యాపారం అనుకోండి కాబట్టి కాంపౌండ్ వాళ్ళు సగమే అయింది ఇంకా సగానికి మీరు పది బస్తాలు సిమెంట్ పంపించాలి అంటే స్వామీజీ ఈ మధ్యన కొంచెం సిమెంట్ ఖరీదుగా ఉంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సప్లై ఉండట్లేదు నేను ఐదు బస్తాలు పంపిస్తాను ఆయన మళ్ళీ కాదు సరే ఫోన్లే మనం అదే పంపిస్తాను అది ఐదారు నేను అన్నాను వాళ్ళు ఏమంత తెలుగు తక్కువ వాళ్ళు కాదు టాకింగ్ హండ్రెడ్ హండ్రెడ్ బస్తా పంపించమని ఏంటంటే డెబ్బై పంపిస్తారు సరే అక్కడికక్కడ యూ ఎక్స్ప్లాయిట్ మీ ఐ ఎక్స్ప్లాయిట్ మ్యూచువల్ ఎక్స్ప్లాయిటేషన్ కింద పోతూ ఉంటుంది ప్రేమ ఉండదు నేను అనేది ఏంటంటే మీరు ఇతర వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కూడా ఈ వ్యక్తి మనకి ఏమి ఏమి ఉపకారం చేస్తోంది మనకి ఏమి లాభం కలిగిస్తోంది అనే ప్రసక్తి రాకూడదు ఆ వ్యక్తికి మనం ఏదైనా ఇచ్చేది కానీ సేవ చేసేది కానీ ఉంటే తక్కువ చేసేటమే మళ్ళీ ఈ జీవితంలో ఆ వ్యక్తి ముఖం మీద చూడకపోయినా కూడా పర్వాలేదు కాబట్టి ఆ ప్రేమ ఎందు అటువంటి భావము నిమిడి ఉంటుంది కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే మీరంటే నేను మీరు మోడల్ లెక్చర్ కాదు మనందరం ఏం చేయాల్సి ఉంటుందంటే అటువంటి ప్రేమ భావాన్ని అభ్యాసం చేయాలి కొంచెం అభ్యాసం చేస్తే కానీ రాదు ఆ ప్రేమ భావం అభ్యాసం చేసేప్పుడు ఎప్పటికప్పుడు ఆ అనుభవాన్ని అంచనా వేసుకుంటూ ఉండాలి మీరు ఆ ప్రేమాన్ని ప్రేమని మీరు ప్రకటించగలిగిన సందర్భంలో ఆ సందర్భం అయిపోతుంది ఎంత క్షణం ఉంటుంది పోతుంది ఆ సందర్భంలో మీ స్వరూపమునందు మీకు ఎటువంటి అనుభవం కలిగినది అద్వయ అనుభవమే కలుగుతూ ఉంటుంది అదే అద్వైతం అంటే ఇది అనుభవానికి చెందినది పూర్తి పుస్తకాలు రాసేది కాదు నవాక్యం కించనా నాపి ఆంతరం ఆత్మని అయమహమస్మి సుఖీ వా దుఃఖీ వేది సుఖీ దుఃఖీ వేది వేద ఎప్పుడైతే వీడు ఆత్మస్వరూపంలో నిలిచి ఉంటాడో అద్వయ ఆత్మానుభవంలో ఉంటాడో అప్పుడు బయట ఉండే వస్తువుని లోపల తాను ఒక పర్సన్ ఫుడ్ అయమహమస్మి సుఖీ దుఃఖీ అని కానీ ఈ రకమైన కాగ్నిషన్స్ అనుభవాలు ఉండవు అఖండితమైన అనుభవము ఉండదు అఖండ ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు ఏ కొద్ది క్షణాలలో కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ క్షణములను పట్టుకోవాలి ఆ కొద్ది క్షణాలని పట్టుకోవాలి వాటిని బాగా అనుసంధానం చేయాలి అనుసంధానం అంటే దాని మీద రిఫ్లెక్ట్ చేయాలి వాటి మీద మననం చేయాలి ఆ క్షణములను మరికొన్ని మరికొన్ని మరికొన్ని అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయాలి అది ప్రయత్నం చేయాలని మాట వలస అంటాం తప్ప దాంట్లో ప్రయత్నం ఉండదు ప్రయత్నం జారిపోతేనే అది ఉంటుంది ఊరికే అలా ఏదో ఒక ఎక్స్ప్రెషన్ కోసం అలా అంటారు కాబట్టి ఆ దిశలో మీరు అడుగులు వేయాల్సి అందరినీ ప్రేమించాలి అంచేతనే ప్రేమకు విఘాతం కలిగించేటువంటి సందర్భాలని పరిహరించాలి అతి దూరంగా ఉండాలి నువ్వు అనవసరం కదా అలాంటి సందర్భాలను పెట్టుకోకూడదు సో చాలా పెద్ద హృదయంతో మనం అభ్యాసం చేసినట్లయితే మనకు అనుభవం బాగా మీరు ఏదైనా మంచి పుస్తకం చదివారనుకోండి ఇటువంటి అనుభవం మంచి పుస్తకం చదివి కాళిదాసు చదివారు నేను తెలియాలి తెలిస్తే ఆ సెన్సిటివిటీ ఉండాలి కాళిదాసు కానీ షేక్స్పియర్ కానీ మీరు చదివారనుకోండి ఇటువంటి అనుభవం కలుగుతుంది అద్వయానుభవం కలుగుతుంది ఎవ్రీథింగ్ రిజాల్వ్ సో మంచి పుస్తకం ఏదైనా కూడా మీలాంటి ప్రాచీన గ్రంథము పారాయణ పారాయణ చేసిన వారికి ఏం కలగనే కలగదు పారాయణ చేసిన వారికి ఏం కలుగుతుంది వాడు మెకానికల్ గా వదిలిస్తూ ఉంటాడు కొబ్బరిగా వచ్చి చేసినట్టే పారాయణ చేయడం అంటే చెప్పాను కదండి దాని అలా రుబ్బుతూ ఉండడం అడిగేం కలుగుతుంది డౌట్ఫుల్ గా అంటే ఈ పుణ్యం వల్లో ఎప్పుడో ఒకలా అలా ఇలా జరుగుతుందండి ఏదో అలా అవుతుంది సో ఇటువంటి అనుభవాలనే మనం తోడి చేసుకుంటున్నాం అంటే ఈ థియరీ గో గ్రోయింగ్ థియరీ కాబట్టి మనం ఎడినేట్ కో ప్రయత్నాలు చేస్తాం చాలా బాగుంది ఎక్కడైతే bahut thoro scandal स्थिति सपोर्टिववा देऊงୁగా ఏమో వీడు ఇలా చేసేట వాడు ఇలా చేసే ఆ చల లిమిట్ ఐ సపోర్ట్ సచ్ తర్వాత మహాత్ములు గాసిప్కి సపోర్ట్ ఇవ్వరు బికాజ్ వీటన్నింటిలో కూడా ఆ భేద బుద్ధి దృఢంగా ఉంది వేరే యూ డోంట్ కేర్ ఫర్ ఎ స్కాండల్ విచ్ మీన్స్ వాట్ ఈ సోకాల్డ్ స్కాండలైజ్డ్ పర్సన్ వచ్చి మీ ముందు నిలబడ్డా యు ఆర్ విల్లింగ్ టు లవ్ ది పర్సన్ మేరీ మ్యాగ్డలీన్ వచ్చి నిలబడుతుంది క్రైస్ట్ ముందు మేరీ మ్యాగ్డలీన్ సపోజిట్లీ బ్యాడ్ ఉమెన్ అందరూ కూడా రాయిళ్ళు వేసి ఈ రాళ్ళు వేసి కొట్టడం అన్నది అది మిడిల్ ఈస్ట్ యొక్క సందర్భం మిడిల్ ఈస్ట్ లో ఇలాంటి క్రోరాతి క్రోరమైనటువంటి శిక్షలు దీంట్లో శిక్షించడానికి ఏం లేదు సపోజ్ ఇది బ్యాడ్ ఉమెన్ కాబట్టి షీ మస్ట్ బి పనిష్డ్ ఎలా పనిష్ చేస్తారు త్రో స్టోన్స్ ఎట్లా సరే క్రైస్త అంటాడు ఓ చేతిలోకి రాయి తీసుకుంటాడు వీళ్ళందరూ రాయి తీసుకుంటారు మంచి ఉత్సాహంగా ఒక స్త్రీ మీద రాయి వేయడానికి ఎంత ఉత్సాహం ఉంటుందండి వాళ్ళకి ఎంత ఉల్లాసం తీసుకునేప్పటికంటాడు పాపము చేయని వాడు మొదట రాయి వేయాలంటాడు అనేప్పటికీ అందరూ వాడు కింద పాలసీ వేయించడం అప్పుడు ఆయన కూడా రాయి కింద పడేసి మేరీ మ్యాగ్డల్ దగ్గరికి పిలిచి ఆవిడకు ఉపదేశం చేసి ఆయన యొక్క ప్రధాన శిష్యులలో ఒక ఆయన కాబట్టి ఇప్పుడు స్కాండల్ని సపోర్ట్ చేసి ఇట్లా ఉండకూడదు అలా ఎన్నడూ ఉండకూడదు గాసిప్ నో సో లవ్ పీపుల్ మనం ఎవరి మీద గాసిప్ చెప్పుకుంటాం ఎవరి మీద మనకి ఇష్టం ఉండదో వాళ్ళ మీద గాసిప్ చెప్పుకుంటాం చూడండి భేదం వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ఆ హృదయంలో ఉండేటువంటి ఆ సంవేదనశీలము పవిత్రత ప్రేమ ఆర్ద్రత ఇటువంటి లక్షణాలను బాగా వృద్ధి చేసుకున్నట్లయితే ఈ దృష్టాంతం లో చెప్పిన విషయం దృష్టాంతం అంటే దృష్టాంతమే ఆ అనుభవము ఆ ఏకత్వానుభవము మీకు పదే పదే అధికంగా కలుగుతూ ఉంటుంది అదే అద్వైతం తర్వాత మంత్రం మంత్రం అయిపోయింది తద్వా అస్యైతదాప్తకామం ఇది ఆ ఏకత్వానుభవం ఇక్కడ దాన్ని వర్ణిస్తున్నారు ఏమైనా ఆప్తకామం అంటే వీరి యొక్క ఆ కామన అంటే కోరిక అనేది ఏదైతే కలదో అది పూర్తిగా నిండినది పూర్ణమైనటువంటి అవస్థ ఇప్పుడు మీకు ఒక ఒక ఫిలాసఫర్ అన్నాడు చాలా చక్కటి ఫిలాసఫర్ వితౌట్ లవ్ సెక్స్ ఈజ్ అగ్రీ ఆ లవ్ నందు అదర్ థింగ్స్ డు నాట్ మ్యాటర్ మచ్ కాబట్టి ఆ ఏకత్వానుభవం ఏమిటి ఏకత్వము అంటే తెలియబడేది తెలుసుకునేవాడు ఆ దర్శనం హుడ్ ఈ రెండు విలీనమైపోయినటువంటి ఆ అద్వైతానుభవం ఏదైతే కలదో ఆ అనుభవమునందు మీకు వెలికి లోటు వాంట్ అనేది సూపర్ గంజాతులో ఎక్కడ ఉండదు యూ ఫీల్ ఫుల్ మీకేదో లోటుగా ఉంది అని అనిపించదు ఇది మీరు గమనించాల్సి ఉంటుంది ఓ మహారాజు ఉన్నాడు ప్రసాదంలో సకల భోగాల మధ్యన కూర్చుని ఉంటాడు వాడికి ఎలా అనిపిస్తుందో తెలిసిన ఏదో లోటు అనిపిస్తుంది ఏదో ఏ లోపం మనం చెప్పలేము ఎంపరర్ నీరో ఉండేవాడు రోమన్ ఎంపరర్ నీరో అని వాడు ఊరి బయట కేవలం భోగాల కోసమని ఒక ప్రసాదము భోగ నిలయము అని కట్టించాడు అక్కడ డ్యాన్స్లు అన్ని నడుస్తూ ఉంటాయి వీడు భోజనాలు ఆహారము పానీయంలో అన్ని సమృద్ధిగా అక్కడ ఉంటాడు వాడికి ఏమనిపించిందంటే దాంతో కూర్చుని భోగాలను అనుభవిస్తుంటే వాడికి ఏమనిపించిందంటే భోగం కావాల్సి వచ్చినప్పుడల్లా ఊరి బయటికి రథం మీద ఎక్కి రావాల్సి వస్తుంది ఈ భోగాలయం ఊరి బయట ఉండడానికి ఈ ప్రయాణం ఒకటి నాకు అదనంగా టైం వేస్ట్ అవుతుంది ఇది ఊరి మధ్యలోనే ఉండాలి అనుకున్నాడు వీడి ప్రాసాదాన్ని ఆనుకుని పదివేల మంది జనాభా నివసించే ఒక కమ్యూనిటీ బస్తీ ఉంది వీడు ఏం చేస్తాడంటే సైనికుల్ని పిలిచి వాళ్ళకి రహస్యంగా ఆదేశం ఇస్తాడు ఈవేళ రాత్రి అందరూ నిద్రపోతుండగా మొత్తం బస్తీ అంతటి నిప్పు పెట్టండి అని ఆదేశించారు వీళ్ళు కిరసనాయిలు డబ్బాలు అన్నీ రెడీ చేసుకుని రాత్రి పన్నెండు అయ్యేటికి మొత్తం బస్తీ అంతా కూడా కిరసనాయిలతో తగల తడిపి నిప్పు పెట్టేస్తారు పెట్టి మొత్తం బస్తీ అంతా తగలబడుతూ ఉంటుంది జనాలు లేచి పరుగులు పరుగులు జనాలు పరిగెత్తుకుని ఆ బస్తీ నుంచి బయటపడతారు కొంతమంది ప్రాణాలు కూడా పోతాయి మొన్నటి తెల్లారేపటికి ఈ జనం అందరూ ఊరి బయట ఉన్నారు బస్సుకి అంత బుద్ధి మిగిలి ఉన్నారు మీరు ఏం చేశారంటే ఊరి బయట ఉన్న వాళ్ళని ఊరి బయటే మకాములు పెట్టుకోమని కట్టుకోమని వాళ్ళకి చెప్పాడు అదే డిగ్రీ జారీ చేశాడు ఈ బుగ్గిని క్లీన్ చేయించి అక్కడ మళ్ళీ ప్రసాదం కట్టించి అక్కడ భోగాన్ని వీడు అనుభవించాడు వాడు నీరో చక్కడం వీడికి పేరు వినుంటారు అక్కడ అదే సామెత ఏమిటంటే అక్కడ రాత్రి నిప్పు పెట్టినప్పుడు అక్కడ తగలబడుతుంటే వీడు వీణ వీణ లేకపోతే ఆ వైలినో వయసులో కూర్చుంటాడు అది కథ అది సామెత రోమ్ ఈజ్ ఆన్ ఫైర్ నీరో వాస్ ఫిడిలింగ్ ఫిడిల్ వయసు అది కథ కాబట్టి ఒక పదంతస్తుల భవనంలో మీరు అన్ని భోగాల మధ్యన ఉన్నప్పుడు కూడా ఆమ్ ద ఫుల్నెస్ అనే అనుభవం ఉండదు ఆ ఏదో ఒక లోటు కనబడుతూనే ఉంటుంది నేను పెయింటింగ్ సరిగ్గా లేదని అనిపిస్తుంది పెయింటింగ్ ఏం చేసుకుంటాను లేకపోతే ఈ దీపాలు తీసేసి కొత్త అలంగా చాందిలియర్ పెట్టాలని అనిపిస్తుంది ఏదో సంథింగ్ అంటే వచ్చినా కూర్చుంది వాడికి ఆ ఫుల్నెస్ అనుభవానికి రాదు ఆ వెలిటి అనుభవానికి వస్తుంది కానీ ఏ క్షణంలో మీరు అద్వయ ఆత్మానుభవాన్ని పొందుతారో అంటే తెలియబడేది తెలుసుకునే కష్టం హుడ్డు రెండు కూడా విలీనమైపోయిన క్షణాలలో మీకు అటువంటి వెలికి అనుభవానికి రాదు దాని పేరే పూర్ణత్వం పూర్ణత్వం అంటే నేను నిండుగా ఉన్నానని అలా కాదు వెలికి అనేది అనుభవానికి రాదు ఆ విషయాన్ని ఆ మాత్రం చెప్పబోతోంది అవతారిక తత్ర చైతన్యజ్యోతిస్వభావత్తే తస్మాదిహ న జానాతి ఇది ఏదత్రాక్షీ అంటే మీరు ఒక ప్రశ్న అడిగారు ప్రశ్న అడిగారు భాష్యకారులు అంటున్నారు ఆత్మస్వరూపము చైతన్యమే అయినప్పుడు తన స్వరూపం దానికి తెలియకపోవడం ఇలా ఎందుకున్నది అని అడిగితే దానికి మేము సమాధానం చెప్పాము ఏమని చెప్పాము తత్ర అయం హేతు మయా తెలియకపోవడానికి హేతు ఇది అని చెప్పాను నేను ఏమిటా హేతువు తెలుసునా ఏకత్వం ఏకత్వమే హేతు తెలియాలంటే భేదం ఉండాలి భేదము లేని చోట తెలియడం అనేది ఉండదు దానికి దృష్టాంతం కూడా చెప్పాం యథా స్త్రీ పుంసయో సంపరిష్పత్తయో కౌగులించుకున్న సందర్భంలో స్త్రీ పురుషుల మధ్యన అటువంటి ఏకత్వానుభవం కలుగుతుంది అని దృష్టాంతం కూడా చెప్పినాం తత్ర అర్థాత్ నానాత్మం శేష విజ్ఞాన హేతు ఉక్తం భవతి చాలా సూక్ష్మంగా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు మీకు ఫలానా అనే జ్ఞానం కలగాలి అంటే నానాత్మం ఉండాలి విశేష విజ్ఞానం అంటే ఫలానా అనే జ్ఞానం ఇది ఘటము ఇది ఇల్లు వాడు మనిషి అని ఈ ఫలానా జ్ఞానం కలగాలంటే ఏకత్వంలో కలగదు నానాత్మంలోనే కలుగు కాబట్టి విశేష విజ్ఞానం ఉన్న ప్రతి చోట నానాత్మము హేతువు అద్వయ ఆత్మానుభవం కలగాలంటే ఏకత్వమునందు మాత్రమే కలుగుతుంది అని మనం చెప్పుకున్నాము నానాత్మేచ కారణం ఆత్మనో వస్వంతరస్య చర్చుపస్థాపిక అవిద్య ఇది ఉక్తం కాబట్టి నానాత్వం ఎక్కడి నుంచి వచ్చింది నానాత్వానికి కారణం ఏమిటి అంటే దేవుడు సృష్టించాడు అది సత్యము అలా చెప్తారంటే మనం ఎలాంటి క్లాసులో అలా చెప్తారా ఇదంతా దేవుడు సృష్టించి మీ పాపం మీరు పడండ్రా పుణ్యం చేసుకుంటారా రండి లేకపోతే పాపం చేసి ఒక్కపడండి అని ఆయనే చేసి పెట్టాడు ఆయన అక్కడ కూర్చుని వైకుంఠ పండుగ ఆడుకుంటున్నాడు అదే అలా చెప్తారా చెప్పండి ఎలా చెప్తారంటే నానాత్వం అనేది దేవుడు సృష్టించలేదు అది ఎవరు సృష్టించలేదు అది కనబడిలే లేదా ఉన్నది కాదు మరి అలా ఎందుకు కనబడుతోంది అంటే అజ్ఞానం చేయాలి అని ఆ జ్ఞానము ఈ ఆత్మానుభవం నందు ఆ జ్ఞానము తొలగిపోతుంది అప్పుడు అజ్ఞానం చేత ఉదయించే కామనలన్నీ కూడా అంతర్ధానమైపోయి అపూర్ణత్వము అనుభవానికి వస్తుంది అని ఆ మంత్రం తయారవుతుంది ఇది మళ్ళీ క్లాస్లో దీన్ని సెటిల్ చేద్దాం ఓం ఓం ఓం నమిదం